దాన్ని ఏమంటారంటే అర్థవాద అంటారు ఈ అర్థవాదం ఎందుకు చెప్పినట్టు దానికి ఏదైనా పర్పస్ ఉందా లేదా అంటే పర్పస్ అంటే ఆ చెప్పినవన్నీ సత్యము అని మీరు అనుకుంటే ఆ రకమైన పర్పస్ దానికి లేదు మరి ఇంకెందుకు ఉండే దాని పర్పస్ ఏమిటి ఆ కథ చెప్పడం యొక్క పర్పస్ ఏమిటంటే విధిశేష డాక్టర్ ఏదైతే ఆదేశాన్ని జారీ చేసినాడో కొత్తదావతాదుట దానికి ఇది అంగంగా ఆమె కల్పించి చెప్పింది అలాగే యజ్ఞశాలకి గోడలాగా ఆకులతోటి గోడలాగా పెట్టేసి ఒక కట్టి తీసి ఒక చిన్న కిల్లులాగా రెక్టాంగులర్ హోల్ ఒకటి అక్కడ కట్ చేయాలి అది కూడా యజ్ఞానికి దార్థము ఎందుకంటే ఆ పొగ అంతా పోతుంది దాంట్లో ఆ హోల్ కట్ చెయ్యి అని చెప్పారు ఆ హోల్డే ఉందిలే మిగతా అర్జెంట్ పనులు చాలా ఉన్నాయని వీడు మానేస్తాడేమోనని ఆ హోల్ ఉండాలని లేకపోతే యజమానుడికే కష్టం వస్తుంది ఆ హోల్ నుంచి ఆయన స్వంతానికి వెళ్తారు ఒకవేళ స్వంతంలో ఏమి లేకపోతే వెనక్కి లాగడానికి వీలుగా ఉంటుంది కాబట్టి తెచ్చు ఆ హోలు అని చెప్పారు అంతే తప్ప స్వర్గం ఉందా లేదా అని మీమాంస కాదట విధి అర్థవాద అంటే దాని అర్థం కథ కథ కోసం సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు ఎంతో కథలు చెప్తారు పురోహితులు వ్రతం అయిపోయిన కథ చెప్తారు ఆ కథకి వీళ్ళు కథ మానేసి వెళ్ళి భోజనాలు అవి చేస్తారేమోనని కథ అని మానేస్తారు కదా కథ మాకు తెలిసిన కథలండి లాస్ట్ టైం విన్నాము అని భోజనాలకు వెళ్ళిపోతారేమోనని కథ చెప్పకపోతే వినకపోతే వ్రతం పూర్తి కాదని మనం రూల్ పెట్టాం దీనికి వివేకానంద ఏమన్నారంటే భోజనంతో కనెక్షన్ పెట్టమన్నాడు దేనికైనా భోజనంతో కనెక్షన్ పెట్టమన్నాడు సంధ్యావందనం చేయకుండా భోజనం చేయకూడదు అని రూల్ పెట్టుకోడు సంధ్యావందనం చేసుకోవాలి కథ వినకుండా భోజనం చేయకూడదు అని రూలు పెట్టు వాడు చక్కగా బుద్ధిమంతులాగా కథ వింటాడు నువ్వు భోజనంతో కనెక్షన్ పెడితే అది సక్సెస్ఫుల్ అవుతుంది ఆ మ్యాండేట్ అని స్వామి వివేకానంద చెప్పాడు ఎక్కడ చెప్పాడో గుర్తు లేదు మొత్తానికి చెప్పాడు సో అలాగా అలా అన్న అందుకోసం చెప్పింది ఆ కథ మీరు వింటారు ఆ కథలో ఎవరిలో ఉంటాయి వాటన్నిటికీ మీరు లిటరల్ గా కళావతి మొదల పొడిగి చెప్తారు అదంతా హిస్టారిక్ అకౌంట్ లాగా మీరు అనుకోకూడదు మొత్తం సర్గంతా మీరు నా కథ చెప్పండి దాని దాని తాత్పర్యాలతో మీకు ఒక్క మాటలో చెప్పారు మీరు యాభై శ్లోకాల సర్గ నాకు చెప్తే దాని తాత్పర్యం ఏంటంటే సత్యనారాయణ స్వామిని మనం తప్పనిసరిగా ఆరాధించుకుంటే పుత్రాత్మలమవుతాడు అంతేదంగా ఈ మాట కోసం యాభై శ్లోకాలు అవును మరి ఆ మాట చెప్పచ్చు కదా అంటే ఇదే చెప్పి పద్ధతి ఆ మాట చెప్పేస్తే మీకు అది అర్థం కాదు ఇలా చెప్తే చక్కగా అర్థం ఇప్పుడు మంచిగా చెప్తే అర్థం కాదు ముట్టిగా చెప్తే నాకు అర్థం అన్నట్టుగా వీళ్ళు కూర్చోబెట్టేసి యాభై శ్లోకాలు వాడి పేరు పొట్టి పోసి ఈ మాట చెప్తే అర్థం ఏంటంటే భోజనంతో కనెక్షన్ ఇంకా బాగా అర్థం అవుతుంది అంటే కథ కథ కోసం సో ఐదు సంఖ్యలకి ఇలాగంటే ఐదు సందేశాలు వ్యర్థం చేసుకోవాలి ఇది విధిశేష అర్థవాద ఆ ప్రక్రియ అలాంటిది దాన్ని మీరు ఇలా అర్థం చేసుకోలేదనుకోండి అప్పుడు ఏమనిపిస్తుందంటే అదంతా ఏదో అవకతవద్ద విరుద్ధంగా ఉన్నట్టు దానివల్ల ఉపకారం ఉండదు ఎంతో వైవిధ్యం వచ్చేస్తే మనిషి యొక్క శ్రద్ధకి భంగం లేదు అని నేను డైగ్రెస్ అయి ఒక విషయాన్ని సెటిల్ చేశాను ఇది మళ్ళీ ముందుకు వెళ్దాం ఉపపత్తేష్ట సదా సదా శబ్దై బ్రహ్మణ ఉద్యతే ఇది శంకర భాష్యంలో ఉండే వైశిష్ట్యం ఏమంటే ఆయన ఒక ఒక విషయాన్ని ప్రతిపాదించటానికి ఈ పద్ధతిని అవలంబిస్తారు ఆ పద్ధతి ఏంటంటే స్థితిని ముందు పెడతారు చూడమ్మా స్థితి ఈ విధంగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు తర్వాత స్మృతి గీత శాంతి పర్వం మహాభారతము విష్ణు పురాణము ఇత్యాది కొన్ని స్మృతులు ఉన్నాయి స్మృతులు అంటే అసంబద్ధం లేని ప్రతిదీ కాదు ఏదో మాట పట్టుకొచ్చి ఇదిగో ఇదిగో ఈ మాట ఉంది కాబట్టి ఇలాగా అలా ఉండదు స్టాండర్డ్ స్మృతి గ్రంథాలు రికగ్నైజ్డ్ స్మృతి గ్రంథాలు వాటిని కోట్ చేస్తారు అది స్మృతి దాంతో ఆప మూడవది న్యాయము అంటే యుక్తి అవునా ఈ స్థితి ఎంత చెప్పినా స్మృతి ఎంత చెప్పినా యుక్తికి తగి ఉండాలి మనం పరిశీలిస్తే ఎస్ అయితే ఇది చెప్పింది చాలా బాగుంది యుక్తికి సీట్లా ఉండాలి తప్ప సీట్ అలా చెప్పింది ఇంకా ముందు ఆలోచి ఫర్దర్గా ఆలోచించామంటే నరకానికి పోతాం అన్నట్టుగా ఉండకూడదు ఆలోచిస్తే తప్పన్నట్టుగా ఉండకూడదు ఆలోచించొద్దు నేను చెప్పింది వినేసి తలకాయ ఉపేసి వెళ్ళిపోవాలి తప్ప మీరు సొంతంగా ఆలోచించరాదు అన్నట్టుగా ఉండకూడదు దానివల్ల మనిషికి అసలే ఆలోచించే శక్తి తక్కువ సంసారంలో పడిపోయి ఆ బుద్ధి శక్తింతా కూడా సాంసారిక విషయాలకు అప్పగిపోయటం మూలంగా ఈ ఆత్మ పరమాత్మ ఇత్యాది విషయముల ఉంది అవైలబుల్ గా ఉండే బుద్ధి శక్తి అంతా దాన్ని కూడా మనం సంతేష్ పెడితే వాడికి జీవితంలో ఆలోచించడం అనేది లేకుండా అయిపోతుంది దానివల్ల పురుషార్థం నుండి వెంచికి పోయిపోతుంది విచారము చేయడం వాడు ఎప్పుడైతే మానేస్తాడో విచారం అనేది మానేస్తాడో ప్రతిదానికి కలకై ఊపడం గూడు బసవన్న అంటారు ఇప్పుడు బసవన్న అంటే బసవ ఎద్దు వస్తుంది వాడు ఇలాగ చిన్న డప్పు ఒకటి వేసుకొస్తాడు బసవన్న బసవన్న ఏదో పాఠం పెడతాడు వాడు మరి ఏ బసవన్న మనం గొప్ప దాతల ఇంటికి వచ్చాం గమనించావా అంటాడు తలకాయ వస్తుంది అలా ఉంటే అలా లోపల ఉన్నవాడు బయటకు వచ్చే హోదేవి గొప్ప దాకరాలని ఇది తెలియచ్చు పంపిస్తాడు బసవన్నది ఏమి ఉండదు అలాగా ఈ దీని బసవన్న టైపు లాభం లేదు చక్కగా విచారం చేయాలి ఇంటి చెప్పింది సరే విదితము అవిదితముల కంటే భిన్నము పరమాత్మ గురించి చెప్పింది నక్షత్రం నాసదిత్యతే అంతే కాబట్టి పరమాత్మ అంటే విదితము కాదు అవిదితము కాదు సత్తు కాదు అసత్తు కాదు నువ్వు దండం పెట్టి చర్చ ప్రసాదాలు తీసుకుని వెళ్ళమనా కనుక యుక్తి కూడా ఉండాలి దానికి వచ్చారు ఇక్కడ రహస్యం ఏంటంటే బుద్ధుడు యుక్తి దగ్గరికి వచ్చేస్తాడు ప్రారంభంలోనే యుక్తి దగ్గరికి వస్తాడు బుద్ధుడు స్థితి లేదు స్మృతి లేదు ఉపపత్తేష్ట అని మొదలు పెట్టేస్తాడు బుద్ధుడైతే శంకరులు అయితే స్థితి చెప్పి స్మృతి చెప్పి ఉపపత్తేష్ట శంకరులకి బుద్ధుడికి తేడా అంటే విషయ ప్రతిపాదనలు ఇద్దరికి సమానంగా బుద్ధుడు ఆత్మవాది బౌద్ధుడు కాదు బౌద్ధులు కాదు బుద్ధుడు బౌద్ధులు కాదు ఇప్పుడు శంకర పీఠాల వాళ్ళు అద్వైతులా కాదా అంటే ఏమో నాకు అలా అనిపించలేదు శంకరాచార్యులు అద్వైతం శంకర పీఠాల వాళ్ళు ద్వైతం అవ్వచ్చు అద్వైతం అవ్వచ్చు కొంత ఇది అవ్వచ్చు కొంత అది లేకపోతే ఏదైనా అవ్వచ్చు అదేతో కొంచెం లోతుగా పరిశీలించిన వాళ్ళకి తెలియాలి నాకైతే అదే ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే శంకర కోసం గురించి చెప్పడం కోసం చెప్పగా బుద్ధుడు బౌద్ధుడు తేడా గురించి చెప్పాడు ఇది బుద్ధుడు బౌద్ధుడు చాలా తేడా ఉంటుంది కృష్ణుడికి కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది క్రైస్తుకి క్రిస్టియన్స్కి చాలా తేడా ఉంటుంది ఎవరో అన్నారు there only one Christian and he died on the cross అని ఎవరో ఉన్నారు ఎవరో గట్టివాడు ఉన్నారు ఎవరో పెద్ద ఫిలాసఫర్ ఉన్నారు అంటే మీకు ఇది తెలియకపోతుందని నేను అందుకోసం చెప్పాను అప్పుడు ఇంకొకళ్ళు అన్నారు no no very is the second Christian and his name is Spinoza అని ఒక ఫిలాసఫర్ అన్నారు అన్న ఫిలాసఫర్ వోల్టేర్ ఎవడో ఫ్రెంచ్ ఫిలాసఫర్ వోల్టేర్ అని అతను అన్నాడు it is wrong that Christ is the only Christian it is wrong there is the second Christian and his name is Spinoza Spinoza Netherlands నుంచి వచ్చే ఒక గొప్ప ఫిలాసఫర్ అద్వైత ఫిలాసఫర్ అతని ఉపనిషత్తులో కూడా బాగా పరిచయం ఉన్నట్టుగా ఆ ఉపనిషత్తులు పరిచయం లేకపోయినా మొత్తానికి అద్వైత తత్వాన్ని బోధిస్తారు గొప్ప ఫిలాసఫర్ ఈ పర్వత పాణిపాదంతో అనే శ్లోకం ఇది స్పినోజా ఫిలాసఫీకి ప్యానలంగా ఉంటుంది కాబట్టి బుద్ధుడు వేరు బౌద్ధము వేరు లో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి ఎందుకంటే బుద్ధుడు philosopher is not a religious బౌద్ధం ఇస్ ఎ రిలిజియన్ బౌద్ధంలో ఉన్నంత కర్మకాండ ఇంకెక్కడ లేదు అసలు మన హిందూ ధర్మంలో లేదంత కర్మకాండ కర్మకాండ వాళ్ళు చేస్తారు అసలు బుద్ధుడి ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది కర్మకాండని తిరస్కరిస్తూ వచ్చింది శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎంత వైరాగ్యాన్ని బోధించాడో శ్రీకృష్ణుని మీద ఉన్న కథలన్నీ అంతకు విరుద్ధంగా ఉంటాయి కాబట్టి ఐ హ్యావ్ డైగ్రెస్ నేను డైగ్రెస్ అయితేనే కొన్ని విషయాలను కవర్ చేశాను మంచిది ఉపపత్తి యుక్తి కూడా కలదు దేనికి యుక్తి బ్రహ్మ అంటే పరబ్రహ్మ సత్ అసత్ అనే రెండు శబ్దముల చేత బోధింపబడదు విదిత అవిదిత అనే రెండు శబ్దముల చేత బోధింపబడదు ఆది ఆది ఉన్నదిగా అంచేత అలా చెప్పారు కాబట్టి ఈ శబ్దముల చేత పరమ పరబ్రహ్మ పరమాత్మ బోధింపబడదు అంటే ఆ శబ్దములు పరమాత్మని పట్టుకోలేవు అని ప్రతిపాదన ఏదైతే పైన మనం చూస్తూ ఉన్నామో మహత్తం నాసదిత్యతే అనేది అది యుక్తియుక్తముగా కూడా ఉన్నది ఉపపత్తి అంటే యుక్తి యుక్తి పెట్టుకోండి పదం ప్రతిపత్తి అంటే జ్ఞానము ఉపపత్తి అంటే యుక్తి ఆ యుక్తి ఏమిటో చెప్తున్నారు ఇప్పుడు సర్వోహి శబ్ద అర్థ ప్రకాశనాయ ప్రయుక్త శ్రూయమానశ్చ व्यापिक्रिया गुण संबंध द्वारेण संकेत ग्रहण सव्यपेक्ष అర్థం ప్రత్యాయతి ఈ వాక్యాన్ని ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్కి ఒక సైన్స్ ఉంటుందిగా ఇప్పుడు మనిషి శరీరానికి ఒక సైన్స్ ఉంటుంది దానికి ఎనాటమీ అనుకోరు మన చుట్టూ ఉండే ఈ వస్తువులకు సైన్స్ ఉంటుంది దానికి ఫిజిక్స్ అంటే అలాగా లాంగ్వేజ్ మనం మాట్లాడే భాషకి ఒక సైన్స్ ఉంటుంది దానికి లాంగ్వేజ్ సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఫైలాలజీ అని అంటారు ఇది ఆ శాస్త్రానికి సంబంధించిన లక్షణం ఇప్పుడు శబ్దము శబ్దము అంటే చూడండి ఇప్పుడు లల్లాయి పాఠాను ఏదో లల్లా అన్నారు అనుకోండి అది శబ్దం కాదు అది శబ్దం కాదు అని ధ్వని అంటారు శబ్దం అన్నారు పూ పూ పూ అన్నాడు అనుకోండి అది శబ్దం కాదు శబ్దం ఎప్పుడవుతుందో అర్థ ప్రకాశనాయ ప్రయుక్త ఒక అర్థమును కన్వే చేయటం కోసం కమ్యూనికేట్ చేయటం కోసం ఒక వ్యక్తి చేత ప్రయోగించబడి ప్రయోగించడం అంటే పలకడం ఎప్పుడు కూడా మీరు శబ్దాన్ని దేనికోసం పలుకుతారు ఒక అర్థాన్ని ఎదుటివాడికి తెలుపుడు చేయడం కోసం ప్రకాశింపజేయడం కోసం పలుకుతారు అలా పలకాలి పలికి దాన్ని ఎవడో ఒకడు వినాలి విని వాడు తెలుసుకోవాలి అప్పుడు అది శబ్దము ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చుని సంస్కృతంలో అర్ధం వాక్యాలు చదివేసుకుని వెళ్ళిపోయాను అనుకో మీరు విన్నారు కానీ మీకేమీ తెలియలేదనుకోండి అది శబ్దం అవుతుందా నేను చెప్పింది ఏమీ కాదు ఆ లెక్కలో చూసినట్లయితే అర్థం తెలియకుండా చేసి పారాయణలన్నీ కూడా వ్యర్థమని చెప్పాల్సి వస్తుంది మరి ఈ వాక్యాన్ని అన్వయిస్తే ఇలాగే ఉంటుంది శాస్త్రం శబ్దము అర్థ ప్రకాశనము కొరకు ప్రయోగింపబడాలి ప్రయోగించినప్పుడు ఒక్కరూ కూర్చొని మాట్లాడుకోకూడదు ఎక్కడో కూర్చొని మాట్లాడితే మానస నర్సింగ్ హోమ్ అని ఉంది సమీపంలో అక్కడికి వెళ్లాల్సి ఎక్కడో కూర్చొని మాట్లాడుకోకూడదు ఎదుటివాడు ఇది దాన్ని అర్థం చేసుకున్నట్టుగా ఆ సందర్భంలోనే మాట్లాడుకోవాలి లేదా తనలో తాను హీఈ్ ఇమాజినింగ్ ది పర్సన్ వాడిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లేదు కాదు బట్ మొత్తానికి శ్రోతృభి శ్రూయమాన దానికి శబ్దము అనుకో ఇది శబ్దము శబ్దము అర్థాన్ని గ్రహి అర్థాన్ని కలిగిస్తుంది అర్థాన్ని కలిగిస్తుంది అర్థజ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ శబ్దములకు ఈ అర్థమును చెబితే శక్తి అని సత్యశక్తి అంటారు అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన మీమాంస చేశారు మీమాంస చేసి దాన్ని ఏమంటున్నారంటే శంకరుడు సంకేత గ్రహణ సవ్యపేక్ష అంటే ఆ శబ్దము అర్థమును ప్రకాశింపజేయుటండి ఒక సంకేతమును పట్టుకుంటుంది ఇటు డిపెండ్స్ అపేక్ష ఉంటుంది దానికి ఈ శబ్దానికి ఈ అర్థమును ప్రకాశింపజేయును అన్నప్పుడు ఒక అపేక్ష ఉంటుంది అంటే it it it depends upon something called సంకేత గ్రహణ సంకేతమును పట్టుకుంట ఒక సంకేతాన్ని అది పట్టుకుంటుంది ఆ శబ్దం ఆ సంకేతాన్ని అనుసరించియే అది ఆ అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది మీకు దృష్టాంతం చెప్తా ఒక పిల్లవాడు ఉన్నాడు పదేళ్ల పిల్లవాడు వాడు మహాబుద్ధిశాలి చైల్డ్ విజర్డ్ అంటారు దానికి అని ఒకడు గ్రహించాడు ఆ ఊళ్ళో ఉన్న ఒకతను పట్టుకున్నాడు వీడు మహాబుద్ధిశాలి ఎలా పట్టుకున్నాడంటే ఈ పిల్లవాడిని వాళ్ళ అమ్మగారు అదే పక్కింటికి వెళ్ళి కొంచెం నిప్పు తెచ్చుకుంటారు నిప్పు పూర్వం వాళ్ళు అగ్గి పొలాలు లేకపోతే చేయి వెలిగించుకోవాలి కాఫీ పెట్టుకోవాలంటే ఏం చేస్తారు ఆ పక్కింటి గోడవతల నుంచి పోగొస్తారు అంటే వేడి నీళ్ళు పెట్టుకున్నప్పుడు బయట వేడి నీళ్ళు పెట్టుకుని ఆ పొయ్యి బయట ఉంటుంది ఇంట్లో ఉండదు పోగొస్తాం అంటే అక్కడ మంట ఉందన్నమాట కాబట్టి మీరు వెళ్ళి మా అమ్మగారు కొంచెం నిప్పు ఇవ్వమన్నారంటే ఆ అమ్మగారు ఇస్తారు ఓ బొగ్గు ఇస్తారు ఆ నిప్పు ఉన్న బొగ్గు ఒకటి ఇస్తారు దాంట్లో ఉంటాయి కదా ఒకటి తీసిస్తారు అది మీరు వెంటనే తీసి అమ్మకి ఇచ్చేస్తే తల్లిగారికి ఇస్తే ఆవిడ కొంత కొబ్బరి తీసి ఇవి వేసి ఇచ్చి రాజేస్తారు అప్పుడు పొయ్యి వెలిగించి వంట అది వండుకుంటారు అది ప్రాసెస్ మనం విలేజెస్ లో అలా ఉండేవారు అగ్గి అది మెత్తబడిపోయి నీటికి అది తడిసిపోయి అది వెలక్కపోతే మీకు ఇలా ఉంటుంది అలాంటి సందర్భం ఉంటుంది ఉండదని మీరు అనుకోదు అయితే ఈ పిల్లవాడిని మా అమ్మగారు నిక్కి తెమ్మన్నారని వెళ్ళిపోయాడు పరిగెత్తులు అంటే అంటే నిక్కి నిక్కి ఇవ్వడానికి మహాభాగ్యం నిక్కిస్తాను ఆయన దాన్ని నువ్వు ఎలా పట్టుకెళ్తావరా అని అడిగిద్దాడు వీడు ఇచ్చి చేతులు అడిగి తిరుగుతూ అంటే వాడు వెంటనే అక్కడ ఇసక ఉన్నది ఆ ఇసక ఇలా చేతిలోకి తీసుకుని దీంతో పెట్టండి అంటే నేను కథ చెప్పాను ముందు ఆవిడ ఏం చేస్తుందంటే సారీ దిగురా వీడు ఎంత తిరిగితేటలో మనం కూడా ఆలోచించదు మనకు అలా తోచదు మరి అవును నిప్పు కావాలి కదా ప్లేట్ పట్టుకెళ్ళాలి ఆ ప్లేట్ పట్టుకుని నీకు కావాలి నేను ఆలోచనలు చేస్తాను వాడు ఆ కుర్రాడు ఇసుక చేతిలోకి తీసుకుని నిప్పు దిగుతాడు ఆవిడ ఆ నిప్పు తీసి ఆ ఇసుకలో పెట్టింది పెద్దగా తీసుకు తల్లి గడికి అమ్మ తీసుకోను ఆవిడ ఆ నిప్పు తీసుకుని పొయ్యిలో పెట్టుకుని ఇసుక అక్కడ పాడుతుంది ఇది ఓ మాస్టర్ ఇది చాలా బుద్ధిమంతుడు దీనికి నేను పాఠం చెప్తాను పంపించలేదు అంటే తల్లిదండ్రులు ఐదేళ్ల ఐదేళ్ల కూడా చదివింది కాదు దీన్ని పంపిద్దాం అనుకుంటున్నాం అక్షరాభ్యాసం మీరే చేసి వారికి ఏదైనా చెప్పండి పంపించారు ఆ టీచర్ ఆ టీచర్ పలక మీద పూర్వం వాళ్ళు ఇసుక మీద రాసేవారు అయితే కొలకలేదు ఆ అని రాసి ఆ అనుకున్నారు అంటే మీరు అడిగారు ఏం కదండి ఆ అని చెప్పారు అంటే మీరు వెంటనే ఆ పలకలు లాగని తీసుకుని ఇలా గీత తీసి ఇదేం దిక్కు కాదని అడిగారు అర్థమైందండి ఈ గీత ఆ అని ఎందుకని why not the other way I will slightly different way why not that అని అడిగారు మీరు పిల్లవారు థియేటర్కి ఎందుకంటే ఇంతవరకు ఈయన వందలాది విద్యార్థులకి ఆలు నేర్పాడు కానీ ఇలాగ ఎవరూ అడగలేదు ఆయన చెప్పినది ఏమి చెప్పినాడు అని అప్పుడు ఆ చెప్పినప్పుడు అక్షరం రాసేది నోటితో పలికేది దేనికోసం ఇతరులకి ఒక విషయాన్ని తెలిపిదిగేయటం కోసం అందుకోసం నువ్వు ఏది రాస్తే అది ఇతరుడికి తెలియాలి కాబట్టి మనం అందరం ఊళ్ళో వాళ్ళందరము కలిసి ఒక నిర్ణయానికి రావాలి ఒక ఒక సంకేతాన్ని పెట్టుకోవాలి ఏమని ఇలా రాస్తే ఆ ఇలా రాస్తే ఆ అని మనందరం కలిపి సంకేతాన్ని పెట్టుకోవాలి కాబట్టి ఇది ఆ అని చెప్పడానికి హేతు ఏమిటంటే సంకేత గ్రహణము అని చెప్పారు అలా పూర్వం వాళ్ళు అందరూ ఒకటోటి సమావేశమై ఇలా రాస్తే ఆ ఇలా రాస్తే ఈ అని ఒక లిపిని నిర్మాణం చేస్తున్నారు ఒక రోజులో వచ్చేది క్రమంగా వస్తుంది అదేవిధంగా ఘటము అంటే కుండ కుండంటే ఈ వస్తువు దీన్ని ఘటము ఘటము మైకు చేదులు పిచ్చి ఇవన్నీ కూడా క్రమంగా మానవ సమాజంలో ఒక సంకేతం బేసిస్గా ఆ అర్థాన్ని చెప్పడానికి ఆ శబ్దములు ఏర్పాటు చేయబడ్డాయి అలాగా ఒక history of evolution of language language అలా ఇవాల్వ్ అవుతుంది ఇవాల్వ్ అయినప్పుడు సంకేత గ్రహణము అనేది పూర్వం మానవులు కేవలం సింబల్సే వాడేవారు అంటే ఇలాగా సంజ్ఞలు చేయటం మూగి వాడు ఎలా అయితే సింబల్స్ ఉపయోగిస్తారో అలాగే ఉండేవారు ప్రారంభంలో కానీ క్రమంగా వీడికి సౌండ్ చేయటం ప్రారంభం అలవాటు అయిపోయింది హా ఈ అంటూ సౌండ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సింబల్స్ వాడడం అన్నది చాలా క్లమ్జీగా ఉన్నది మెసేజ్ ఇవ్వడానికి కష్టం అవుతుంది వాడు ఎదరవాడికి అర్థం కాలేదనుకున్నాడు కాబట్టి ఈ సౌండ్స్ లోకి కనుక మనం పెట్టుకున్నట్లయితే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని ఆ విధంగా సింబల్స్ నుంచి సౌండ్కి వచ్చారు సౌండ్ నుంచి స్క్రిప్ట్కి వచ్చారు స్క్రిప్ట్ నుంచి వర్డ్స్కి సెంటెన్సెస్కి వచ్చారు బిజీ ఉంటే కాబట్టి నేను ఘటము అనగానే నీకు తెలిసిపోయింది అర్థం దానికి కారణం ఏంటంటే ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది ఆ అర్థాన్ని తెలిపి చేసే శక్తి ఉన్నది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది దానికి సంకేత గ్రహణం నుండి వచ్చింది ఒకప్పుడు ఒక సంకేతము చేయబడినది ధా తా అయితే కలిపితే ఈ వస్తువుకి ఇది పేరు అని ఒక సంకేతం పెట్టుకున్నారు దాన్ని ఇది పట్టుకుంది దాన్ని పట్టుకోవడం చేత ఆ సంకేతం పంచివాడి బుద్ధిలోనూ ఉంది వినివాడి బుద్ధిలోనూ ఉంది ఆ విధంగా అర్థజ్ఞానం కలుగుతున్నది అంతేకాని రాజ్యాన్ని మనం ఊరికి వచ్చేదనుకోండి రాజ్యాన్ని తెలుసా రాజ్య వాడికి సంకేత గ్రహణం ఉండదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడు దేశానికి దూరంగా అడవిలో పెరిగాడు రాజ్యాన్ని ఎప్పుడైనా విన్నారు కదండి వాడికి సంకేతం ఉండదు వాటి కాజ్యాన్ని ఘటహ అన్నారనుకోండి ఊ అంటాడు వాడికి ఏం తెలియదు వాడేదో తెలుసున్న మాటల్లో ఏదో అంటాడు అది మనకి తెలియదు ఎందుకని సంకేత గ్రహణం వస్తుంది this is how words operate కాబట్టి పరమాత్మ ముందా శబ్దం ముందా పరమాత్మ ముందు శబ్దం తర్వాత ఎప్పుడో ఎనీవే అది not the point this is how శబ్దము యొక్క ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది వాక్యం సరళమే ఇప్పుడు ఈ శబ్దము ఒక అర్థముతో సంబంధమును కలిగి ఉంటుంది ఆ సంబంధమును ఏది నిర్ధారిస్తుంది సంకేత గ్రహణము నిర్ధారిస్తుంది ఈ శబ్దానికి ఇది అర్థము ఇలాగా వంశ ఉండి విశాలమైన పొట్ట కలిగి నీళ్లు పోసుకోవడానికి వీలుగా ఉండే ఒకనొక పాత్ర విశేషానికి ఘటము అని సంకేతము అని పెట్టుకున్నారు ఒకప్పుడు దాన్ని బట్టి ఘట శబ్దానికి ఆ అర్థానికి మధ్య సంబంధం ఏర్పడుతుంది అంచేతనే ఆ సంబంధ జ్ఞానము మీకు ఉంది నాకు ఉంది కాబట్టి నేను ఘట కానీ మీకు తెలుస్తుంది మీరు ఘట కానీ నాకు తెలుస్తుంది ఈ సంబంధము సంకేత గ్రహణ సవ్యపేతం సంకేత గ్రహణము సంకేతాన్ని పట్టుకోవాలి అప్పుడే ఆ సంబంధము నిర్ధారితమవుతుంది ఆ సంబంధాన్ని బట్టి మాత్రమే శబ్దము అర్థాన్ని ప్రకాశించదు ఇప్పుడు ఈ సంబంధము అంటే శబ్దానికి అర్థానికి ఉండే సంబంధము నాలుగు రకాలు ఏంటది జాతి క్రియా గుణ సంబంధ సంబంధ రూపమైన సంబంధం అనుకోండి అలా అనుకోండి జాతి గుణ క్రియా సంబంధ ఈ సంబంధాన్ని కదా నేను ఆల్రెడీ వాడేశాను కాబట్టి మూడే అనుకుంటారేమో కాదు నాలుగు ఇప్పుడు ఒక శబ్ద ప్రయోగం మీరు చేస్తే అది అర్థాన్ని కేవలము ఈ నాలుగింటి బేసిస్ మీదనే తెలుపుడు చేస్తుంది దీని మీద కంప్యూటేషనల్ సైన్స్ అని ఉంది సాఫ్ట్వేర్ డెవలప్ చేసేప్పుడు దానికి లాంగ్వేజ్ ఉంటుంది software Java C plus C C plus C W plus ఇవన్నీ భాషలు ఆ భాషను మనం డెవలప్ చేసిన భాషలు నార్మల్ గా ఒక భాష ఇవాల్వ్ అవటానికి వేలాది సంవత్సరాలు పడుతుంది కానీ ఈ భాషలు ఒక ఏడాదిలోనూ రెండేళ్లలోనూ భాషలు ఇవాల్వ్ అవుతాయి ఐదేళ్లలో జావా ఇవాల్వ్ అవుతాయి అలా నిన్న కాక వచ్చే ఈ భాష పంతొమ్మిది వందల డెబ్బైకి ముందు జావా అంటే ఏమీ లేదు ద్వీపం పేరుది ఇప్పుడు ఒక ప్రపంచ ప్రసిద్ధమైన భాష మామూలుగా ఆ చిన్నపిల్లలు ఉన్నారు చాక్లెట్ కావాలని వస్తారు వాడిని అడిగితే వాడికి వస్తాడు మీకు దేవా అంటే వాళ్ళు తెలుసా వాళ్ళు ఆన్లైన్ హెల్డ్ అప్లికేషన్స్ లో వాడుతూ ఉంటారు కూడా ఈ పిల్లలు ఈ హై స్కూల్ పిల్లలకి తెలిసి దేవా భాష ఆ భాష చాలా క్విక్ గా ఇవాల్వ్ అయింది అయితే the principles that govern the operation of the language Java etcetera they are these four ఈ లాంగ్వేజ్ జాతి జన క్రియా సంబంధం వాళ్ళ పేర్లు నేనే పెట్టుకుంటాను మీకు ఎలా తెలుసు నన్ను అడుగుతారేమో నేను కంప్యూటేషనల్ సైంటిస్టుల తోటి కొంతకాలం గడిపాను వాళ్ళు నా దగ్గర వచ్చి వ్యాకరణం అది చదువుతూ ఉంటారు యూఎస్ఏ e. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ విషయం వాళ్ళ ముందు పెట్టి ఈ నాలుగు కాకుండా ఐదో ఏమైనా మీ దేవా భాషలో ఉందేమో చెప్పండి రా అని అడిగారు వాళ్ళు అన్నారు మీరు బాగా కవర్ చేసుకుంటారండి ఈ నాలుగే ఐదేది లేదు అని చెప్పారు it is the science of language వెంకట భాష్యం అంటే అలా ఉంటుంది ఇట్స్ సైన్స్ ప్యూర్ సైన్స్ ఇది సైన్స్ అంటే ఆర్కిమేరియస్ సూత్రము న్యూటన్స్ లా కూలింగ్ అలాంటివి కాదు it is different level of science ఇది okay so tenth class science అనుకున్నారు it's not like that so ఏదైనా ఒక శబ్దం ఉందనుకోండి అది జాతిని బోధిస్తుంది జాతి అంటే ఇప్పుడు ఆవు అన్నారు అనుకోండి ఆవు అనే శబ్దము మీరు ఆవు పాలు ఇచ్చుము పాలు ఇచ్చుము అంటే పాలను ఇచ్చుము అనే వాక్యంలో ఆవు అంటే ఒక పర్టికులర్ ఆవా లేకపోతే ప్రపంచ ప్రసిద్ధంగా ఉండే ఆవా ప్రపంచంలో ఎక్కడున్నా ఆవు ఆవే దాన్ని జాతి అంటే ఆవు పాలను ఇచ్చును అంటే మీ ఇంట్లో ఉన్న ఆవు పాలను ఇస్తుందనా కాదు ప్రపంచంలో ఎక్కడ ఆవు ఉన్నా పాలన ఇస్తుంది మరి ఆవు అంటే ఏకవచనం కదా అది ఒక ఆవునే చెప్పాలి కదా మరి ప్రపంచంలో ఉండి ఇన్ని ఆవుని ఎలా చెప్తుంది అంటే అది ఒక ఆవుని చెప్పదయా ఆవు అనే జాతిని చెప్తుంది ఓకే అది ఒక రకమైన శబ్దం నామవాచకాలన్నీ అల్లాగంటి సంబంధాన్ని జాతి సంబంధంతో ప్రవర్తిల్లుతారు మనిషి ఆవు కుక్క ఇవన్నీ కూడా ఇక గుణము గుణము కాదు క్రియ క్రియ పాచకుడు కుక్ కుక్ అంటే కుక్ అంటే వంటవాడు వంటవాడు అంటే అర్థం ఏంటి అది జాతిని బట్టి వచ్చిన పదమా క్రియని బట్టి వచ్చిన పదమా క్రియని బట్టి వచ్చింది జాతిని బట్టి కాదు జాతిని బట్టి వచ్చిన పదమేమిటి మనిషి జాతిని బట్టి వచ్చిన వంటవాడు క్రియను బట్టి వస్తుంది జాతిని బట్టి రాలేదు అందరూ మనుషులే ప్రతివాడు మనుషు జాతికి చెందిన వాడే కానీ వాడు వంటవాడు క్రియను బట్టి అలాగే క్రియను బట్టి వచ్చే పదాలు చాలా ఉంటాయి క్రియాపదాలన్నీ అలా వచ్చినవే వెల్స్ అన్నీ అలా వచ్చినవే verbs and all the words derived from verb ఎన్ని ఉంటాయో తెలిసిన లక్షలు లక్షలు ఉంటాయి సంస్కృతంలో అయితే సింగంతములు క్రోధంతములు ఇవన్నీ కూడా వెర్బ్స్ నుంచి డెరైవ్ చేసినటువంటి మిలియన్స్ ఉంటాయి ఇప్పుడు ఒక వెర్బ్ తీసుకోండి అతే రమ్ అనే వెర్బ్ రమ్ అంటే ప్రేమాన్ని లేకపోతే రము క్రీడాయామం ఉంది ఏదో వినోదము ఆనందము అర్థంలో రమ్ అనే ధాతువు రమ్ అంటే రమ్ రమ రమ ధాతువు తీసుకోండి దాని నుంచి ఎన్ని పదాలు వస్తాయో చూసినా లక్షం లక్షలు లక్షం లక్షం పదాలు వస్తాయి రామ రామో రామాహ అవన్నీ వస్తాయి రమా రమే రమాహ అవన్నీ వస్తాయి రామ రామే రామాహ అవన్నీ వస్తాయి ఇంకా వెల్స్ వస్తాయి రమణ అనేది అక్కడి నుంచే వచ్చింది ఒకటి కాదు థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి ఆ వర్డ్స్ అన్ని కూడా క్రియా సంబంధాన్ని కలిగి ఉంటాయి ఆ సంకేత గ్రహణంలో క్రియ ఉంటుంది కొంతవాడు పాలవాడు ఏదో రకరకాల అయితే అది రెండో kind second kind of word ఈ సైన్స్ నుంచే జావా అనే లాంగ్వేజ్ వచ్చిందండి ఈ అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది ఆ లాంగ్వేజ్ ఓకే సెకండ్ థర్డ్ గుణము తెల్లనిది ఎర్రనిది తీయగా ఉన్నది తీయనిది పుల్లనిది ఇవన్నీ గుణము యొక్క సంకేతాన్ని బట్టి ఆ శబ్దాన్ని మనం ప్రయోగిస్తూ ఉంటాం పిల్లవాడు శబ్దాన్ని ఎలా తెలుసుకుంటాడో తెలిసిన తల్లి ఏం చేస్తుందంటే పచ్చనిది అని చెప్తుంది ఈ రంగుకి ఆ శబ్దానికి వాడు సంబంధం పెట్టి పచ్చనిది నానా ఏమిట్రా పచ్చనిది పచ్చలా వెళ్తే పచ్చనిది అని చెప్పి ఇది పచ్చనిది అని చెప్పి ఉండని పచ్చనిది అని చెప్పి ఓడని పచ్చనిది అని చెప్పి పక్షిని పచ్చనిది అని చెప్పేప్పటికీ వాడు సంకేతాన్ని గ్రహిస్తాడు ఓహో ఈ రకమైన ఆ కలర్ సెన్స్ వాడికి అప్పుడు వస్తుంది ఓహో ఈ రకమైన ఆ కలర్ ఉన్నట్లయితే దాన్ని పచ్చన అంటారా కాబట్టి రెండు తెలిసే వాడికి thing called colour then with in the colour yellow colour జాతి ఎల్లో గుణం కారకంగా వాడు yellow yellow bird yellow cloth yellow wall అని మూడో నాలుగో చెప్పేప్పటికి ఆ పిల్లవాడికి ఎల్లో అనే గుణ గుణ సంకేతము వాడుకోవాలి దాని సంకేత గ్రహణము అంటారు వాడు రేపొద్దున ఏమంటాడు పుస్తకం ఏదో పట్టుకుని ఎల్లో బుక్ అంటే ఏది మా ఎల్లో బుక్ నా అమ్మగారు అడుగుతారు అంటే వాడికి సంకేత గ్రహణం వచ్చింది ఇది గుణము ఇక సంబంధము సంబంధాత్మ సంబంధం అంటే రిలేషన్ పిత చాలా మంది అనుకుంటారు పిత అర్థం చేసుకుంటారు పిత ఈనాడు అర్థం చేసుకుంటారు వీడున్నాడు కుర్రాడు వస్తాడు ఆ కుర్రాడు వీడిని ఎలా చూస్తాడు పిత అంటాడు వీడు తన పిత దగ్గరికి వెళ్తాడు తన తండ్రి గారి దగ్గరికి వెళ్తాడు అంటే అప్పుడు ఆయన దీన్ని ఎలా చూస్తుంది పితాను చూస్తుందా మరి ఎలా చూస్తాడు పుత్ర ఇది మాండిత్యంలో వచ్చింది చర్చ ఇప్పుడు వీడు పితయా పుత్రుడా మీరు చెప్పండి వీడు పితయా పుత్రుడా ఏది కాదండి ఎందుకంటే అబ్సల్యూట్ సెన్స్ లో పిత అయితే ఇంకా పుత్రుడు కాదు అబ్సల్యూట్ సెన్స్ లో పుత్రుడైతే పిత కాదు ఈ పిత అండ్ పుత్ర ఓన్లీ రిలేటివ్స్ అండి రిలేషన్ బట్టి వికాసగ్రహ ఇది కానీ చాలా మంది ఏమనుకుంటారు అది అబ్సల్యూట్ అబ్సల్యూట్ ఏం చేస్తారు సంసారం అనే పెద్ద గొయ్యలో పడతారు అబ్సల్యూట్ అనుకోవడంలో ఉన్న ప్రమాదం ఉంది మామూలుగా ఏదో వాడు పితాంతో ఉంటాడు మనం విగ్రహంగా ఉంటాం రోజు వెళ్ళిపోతూ ఉంటాం దాంట్లో ఇబ్బంది ఏం లేదు అలా ఉండాలి కూడా అంటే రిలేషన్ కాంటాక్ట్ లాగా వ్యవహారం లేకుండా అయితే అది శబ్దప్రయోగం వరకు కరెక్ట్ కానీ ఆ శబ్దప్రయోగానికి సంకేత గ్రహణం అనేది ఒకటి ఉంటుంది ఆ సంకేత గ్రహణం ఫోర్ టైప్స్ దాంట్లో ఈ పితా ఇత్యాదులని సంబంధ రూపమైన సంకేతాన్ని పట్టుకుని వచ్చిన పదములు ఈ నాలుగు నాలుగు రకాలు ఈ నాలుగో ఐదోదిలో అంటే ఒక ఆయన ఉన్నారు ఐదోది ఒకటి ఉంది అభావము అన్నారు పెట్టుకో జాతికి నో క్రియకి నో అభావాలు ఉంటాయి ఆవు ఉన్నది ఆవు లేదు అభావం పెట్టుకుంటే పెట్టుకోండి అభావాన్ని ఇక్కడ మనం చర్చించకూడదు ఇక్కడ ఉన్న వస్తువుని చర్చిస్తున్నాం తప్ప శూన్యాన్ని చర్చించట్లేదు కాబట్టి శంకరులు నాలుగే చెప్పారు అభావాన్ని కౌంట్ చేయలేదు అభావానికి నా పెడితే అభావం అవుతుంది అది సంగతి ఈ విధముగా అర్థము శబ్దము అర్థమును తెలుపుడు చేస్తూ ఉంటుంది అర్థం ప్రత్యాయతి అంటే తెలుపుడు చేయును ప్రత్యయము అంటే తెలుసుకునేది ప్రత్యాయతి నిత్య తెలుపుడు చేస్తుంది నా అన్యత ఇంకొకటి లేదు ఇదే నాలుగు మరో మార్గం మరో పద్ధతి మరో ప్రకారము లేదు ఇంకో ప్రకారము లేదు శబ్దము అర్థమును తెలుపుడు చేయటానికి సంకేత గ్రహణం మీద అపేక్ష ఉంటుంది అంటే సంకేత గ్రహణాన్ని ఆశ్రయించి అర్థాన్ని తెలుపుడు చేస్తుంది ఆ సంకేత గ్రహణము ఈ నాలుగింట్లో ఏదో ఒక రూపాన్ని కలిగి ఉంది ఇంకా ఐదేది లేదు అలాగే ఎలా చెప్పగలరు ఎలా ఎలా చెప్పగలరు అంటే అదృష్టత్వా భాషలో ఐదోది లేదండి భాష చూసుకోండి భాష ఇప్పుడు మొదలుకొని భాషను మనం చదువుతున్నాం కదా ఆ భాష మీరు చెక్ చేసుకోండి నాలుగే ఉంటాయి ఐదేది లేదు ఎలా చెప్తారు ఇంకా కాన్ఫిడెన్స్ తో చెప్తాను ఇదే నేను అడిగా నా అన్యథ అదృష్టత్వ ఇదే అడిగా ఎవరిని అడగాలి మీరు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళని అడిగితే పర్వాలేదు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాడికి ఆ విండోస్ అని కనపడకపోతే వాడి చేతులు పోతారు హార్డ్వేర్ వాడు వచ్చి దాన్ని బాగు చేసేదాకా ఇంకా వీడి వల్ల కాదు నాకు అభియోగం విషయాలుగా ఉంటుంది అది విండోస్ అని కనపడి అక్కడ అన్ని ఆప్షన్స్ కనపడితే వాటిని క్లిక్ చేసుకో ఇలాగ అల్లుకుపోతాయి అది విండోస్ అని కనపడలేదనుకోండి దండం పెట్టి అంటే వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము చాలా లిమిటెడ్గా ఒక లిమిటెడ్ ఏరియాలో ఉంటుంది చాలా జ్ఞానం ఉంటుంది కానీ వెరీ లిమిటెడ్ ఏరియాలో ఈ లాంగ్వేజ్ ఇవల్యూషన్కి వాళ్ళకి జ్ఞానం ఉండదు అండర్స్ దే ట్రైన్ దెమ్సెల్స్ లాంగ్వేజ్ ఇవల్యూషన్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆయన పేరు గుర్తురావట్లేదు ఆయన రిటర్న్ ఆయన హెచ్టిఎంఎల్ అని ఎందుకు ఇచ్చారా దాని దాని అక్రోనిమ్ చేస్తే దాని అక్రోనిమ్ ఆయన రాసిన దానికి ఎగ్రీవియస్ హెచ్టిఎంఎల్ అంటే ఎన్ఎల్ అంటే మళ్ళీ hyper text mark hyper text mark markup language HTML ఇది నోబెల్ ప్రైజ్ హెచ్టిఎంఐ ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ వాడిని హెచ్పిఎన్ఎల్ అంటాడే తప్ప అది ఒకటి చెప్పదు వెరీ బ్యారో స్పెషలైజేషన్ స్పెషలైజేషన్స్ అలాగే ఉంటాయి స్పెషలైజేషన్స్ ఎలా ఉంటాయంటే he knows more and more about less and less until he knows everything about nothing అని అన్నాడు ఎవరో కవి సో ఈ స్పెషలైజేషన్స్ అలా ఉంటాయి ఎనీవే సో నేను వాళ్ళని అడిగాను ఏ సిటీ అన్న వాళ్ళని అడిగాను సారా చెప్పండి నాలుగే ఉన్నాయనుకున్నారు ప్రజలు మీరు మీ లాంగ్వేజ్ స్టడీ అసలు మీ లాంగ్వేజ్ లో అప్రోచ్ ఉందా అని అడిగారు ఈ నాలుగు కంటే ఐదోది ఉందా లేదు ఎంత సూక్ష్మంగా ఆలోచించాను చెప్పండి దానికి దృష్టాంతాలు తద్యథ అది ఎలాగంటే గౌహు అశ్వ ఇది వా జాతిక మీరు శబ్ద ప్రయోగం చేస్తే నాలుగు రకాలే ఉంటాయి లైక్ వా గౌహు అశ్వ ఆవు గుర్రము అన్నప్పుడు మీరు జాతిని మనస్సులో పెట్టుకుని మీరు శబ్ద ప్రయోగాన్ని చేస్తున్నారు అలాగ ఒక ప్రకారం లేదా పచతి పఠతి ఇది వా క్రియా పాఠక అన్నాను పాచక పాఠక అంటే ధాతువే కానక్కర్లేదు సుగంధమే కానక్కర్లేదు సుగంధాలు కూడా ఆ క్రియాత అనే కేటగిరీలోకి వచ్చేస్తాయి సో చదువుతున్నాడు తింటున్నాడు లేకపోతే వండుతున్నాడు ఇత్యాదులన్నీ కూడా ఒక క్రియని బట్టి వస్తుంది ఆ శబ్ద ప్రయోగం క్రియ అంటే శబ్దానికి అర్థమునకు సంబంధము క్రియా అనే సంకేత గ్రహణాన్ని బట్టి శుక్ల కృష్ణ ఇది వా గుణత తెల్లనిది నల్లనిది అని గుణాన్ని బట్టి తెల్లనిది అనొచ్చు తెల్లని వాడు అనొచ్చు ఎల్లన్న కృష్ణ అంటే నల్లని వాడు అని అర్థం ఆ రంగుని బట్టి ఆ పేరు వచ్చింది అలా ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నట్లయితే అందరూ నల్లని వాళ్లే నల్లని అని పేరు పెట్టారు ఈయన నార్త్ ఇండియాలో ఉండి పచ్చగా ఉండాల్సిన వాడు నల్లగా ఉండాలి అందుకోసం ఈయనకి నల్లని వాడు అని పేరు పెట్టారు నిజంగా ముగ్గురు నల్లని వాడు వ్యాసుడు నల్లని వాడు ఇదే దానికి కృష్ణుడు అని పేరు ద్రౌపది నల్లని ఆవిడ అది కూడా నల్లగా ఉండేది చూడండి ద్రౌపది మహాపతివ్రత మహా అందమైన ఆవిడ చాలా అందగట్టే ఈ రాజకుమారులందరూ క్యూలో నిలబడి యుద్ధాలు కూడా చేశారు ఆవిడని వివాహం చేసుకున్నాము పెద్ద పరీక్షలు ఇవ్వేది ఈ అర్జునుడు ఈ పరీక్షల్లో నుంచి వాళ్ళు అన్నదమ్ములు వెళ్ళాడు ఆవిడ గొప్ప తీవ్రత తీవ్రత సరే గొప్ప సౌందర్యవతి కాబట్టి నల్లధనము సౌందర్యానికి ఆటంకము కాదు అనుభవించు అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అనే కాన్సెప్ట్ తప్పు మీకు తెలుసా ఫెయిర్ అండ్ లవ్లీ అని ఒక క్రీమ్ అమ్ముతారు ఆ నామినిక్లేచర్ స్త్రీలకు అవమానకరంగా ఉన్నది ఏ స్త్రీలకి నార్త్ ఇండియా స్త్రీలకు కాదు తమిళనాడు ఎక్సెట్రా అక్కడ స్త్రీలకు అవమానకరంగా ఉన్నది అని మద్రాస్ హైకోర్టులో ఓ రిప్యుటేషన్ పడింది ఆ తర్వాత ఏమైంది నాకు గుర్తు లేదు చేసుకోండి నిజంగా ఇట్ వాజ్ ఈ ట్రేడ్ మార్క్ లిటికేషన్ ఉంటుంది దాంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఇదే ట్రేడ్ మార్క్ ఆ trade mark objectionable trade mark అని లిటికేషన్ ఉంటుంది అది ఏమైందో నాకు తెలియదు ఎనివే సో కృష్ణ అంటే నల్లది వాడు నల్లది శుక్ల ఇవన్నీ ధని గోమాన్ ఇది వా సంబంధత ధనీయ చూడండి నేను పితాపుత్ర అన్నాను నేను యాంటిసిపేట్ చేశాను నా ఎంతలో ఏమంటున్నారు చూడండి ధని రిచ్ మ్యాన్ రిచ్ మ్యాన్ అంటే ఏంటి ఆ సంపదకి వీరికి మధ్య ఉండే సంబంధాన్ని బట్టి రిచ్ మ్యాన్ అవుతాడు సపోజ్ కంపెనీ దివాళా తీసిందనుకోండి వాడు ఏమవుతాడు బ్యాంక్రప్ట్ అవుతాడు ధనీ అని ఉండదు ఇంకా బ్యాంక్రప్ట్ క్రప్ట్ అలాగే గోమాన్ గోమాన్ అంటే వాడు పాల వ్యాపారి లేకపోతే పశువుల కాపరి అయితే పశువుల ప్రభుడు అని ఉంటుంది అంటే దానికి సంబంధవాచకమైనటువంటి ఇప్పుడు బ్రహ్మ ఏది ఈ నాలుగింట్లో ఏది ఫినిష్ చేసేట నటు బ్రహ్మ జాతి మతే బ్రహ్మ ఏంటి జాతి లేదు 这个平时的两个软件，我们说，我们说。